తత్ర ఏవం ఆత్మసంస్థం మనః ప్రవృత్తో యోగీ యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ నయేత్ యతో యతో యస్మాత్ యస్మాత్ నిమిత్తాత్ శబ్దాదే నిశ్చరతి నిర్గచ్చతి స్వభావదోషాత్ మనః చంచలం అత్యర్థంచలం చలం అత అస్థిరం తత తతః తస్మాత్తస్మాత్ శబ్దాదేः నిమిత్తాత్ నియమ్య తత్ నిమిత్తం యాథాత్మ్యనిరూపణేన ఆభాసీకృత్య వైరాగ్యభావనయా చ ఏతత్ మన ఆత్మని ఏవ వశం ఆత్మవశ్యతాం ఆపాదయేత్ ఏం యోగాభ్యాసబలాత్ యోగిన ఆత్మని ప్రశామ్యతి మన